บุ๊กทูสิบสี่ ปัดหาลกุสี รังกุลุหิมะสีขาว มันชูแต่ละก้าอุนตุนดี พระอาทิตย์สีเหลือง సూర్యుడు పసుపచ్చగా ఉంటాడు సోమ్ సీ సోమ్ నారింజ నారింజ రంగులో ఉంటుంది చెర్రీ సీ డాంగ్ చెర్రీ ఎర్రగా ఉంటుంది ఫా సీ ఫా ఆకాశం నీలంగా ఉంటుంది యా ఖియౌ గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది డిన్ సీ తాన్ భూమి గోధుమ రంగులో ఉంటుంది మేక్ సీ థౌ మబ్బు గచ్చకాయ రంగులో ఉంటుంది యాంగ్ రోత్ సీ డామ్ టైర్లు నల్లగా ఉంటాయి అరై สีขาว మంచు ఏ రంగులో ఉంటుంది తెలుపు พระอาทิตย์มีสีอะไร สีเหลือง సూర్యుడు ఏ రంగులో ఉంటాడు పసుపు పచ్చ ส้มมีสีอะไร สีส้ม నారింజ ఏ రంగులో ఉంటుంది నారింజ రంగు เชอรี่มีสีอะไร สีแดง เชอรี่เอรังกุโลวุนตุนดิเยรุปุท้องฟ้ามีสีอะไร สีฟ้า อากาสมเยรังกุโลวุนตุนดินีลมหญ้ามีสีอะไร สีเขียวกีเอรังกุโลวุนตุนดิอา క ุปัจจ ดินมีสีอะไร สีน้ำตาล భూమి ఏ రంగులో ఉంటుంది గోధుమ రంగు เมฆมีสีอะไรสีเทา మబ్బు ఏ రంగులో ఉంటుంది గచ్చకాయ రంగు ยางรถมีสีอะไรสีดำ టైర్లు ఏ రంగులో ఉంటాయి నల్లగా